पूर्वोक्तेन स्वकर्मानुष्ठानेन ईश्वराभ्यर्चनरूपेण जनिताम् प्रागुक्तलक्षणाम् सिद्धिम् प्राप्तस्य उत्पन्नात्मविवेकज्ञानस्य केवलात्मज्ञाननिष्ठारूपा नैष्कर्म्यलक्षणा सिद्धिः येन क्रमेण भवति तद्वक्तव्यम् इति आह सिद्धिम् प्राप्तो यथा ब्रह्म तथा प्राप्नोति निबोध मे समासेनैव कौन्तेयनिष्ठा ज्ञानस्य या परा सिद्धिम् प्राप्तः स्वकर्मणा ईश्वरम् समभ्यर्च्य तत्प्रसादजाम् कायेन्द्रियाणाम् ज्ञाननिष्ठायोग्यतालक्षणाम् सिद्धिम् प्राप्तः सिद्धिम् प्राप्त इति तदनुवाद उत्तरार्थः किम् तदुत्तरम् यदर्थः अनुवाद इति उच्यते यथा येन प्रकारेण ज्ञाननिष्ठारूपेण ब्रह्म परमात्मानम् आप्नोति तथा तम् प्रकारम् ज्ञाननिष्ठाप्राप्तिक्रमम् मे मम वचनात् निबोध त्वन्निश्चयेन अवधारय इति एतत् किम् विस्तरेण न इति आह समासेन एव सङ्क्षेपेण एव हे कौन्तेय यथा ब्रह्म प्राप्नोति तथा निबोध इति अनेन या प्रतिज्ञाता ब्रह्मप्राप्तिः ताम् इदन्तया दर्शयितुम् आह निष्ठाज्ञानस्य या परा इति నిష్టాపర్యవసానం పరిసమాప్తి ఇది కస్య బ్రహ్మజ్ఞానస్య యా పరా పరిసమాప్తి కీదృశీ సా యాదృశం ఆత్మజ్ఞానం కీదృక్త యాదృశ ఆత్మా కీదృశः असौ యాదృశో భగవత ఉక్త ఉపనిషద్వాక్యైశ్చ న్యాయతశ్చ నను విషయాకారం జ్ఞానం న విషయో నాపి ఆకారవాన్ ఆత్మా ఇష్యతే క్వచిత్ నను ఆదిత్యవర్ణం భారూప స్వయం జ్యోతి ఇది ఆకారవత్వం ఆత్మన శ్రూయతే న తమోరూపత్వప్రతిషేధార్థత్వాత్తేషాం వాక్యానాం द्रव्यगुणाद्याकारप्रतिषेधे आत्मनः तमोरूपत्वे प्राप्ते तत्प्रतिषेधार्थानि आदित्यवर्णम् इत्यादिवाक्यानि अरूपम् इति च विशेषतो रूपप्रतिषेधात् अविषयत्वाच्च न सदृशी तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्च नैनम् श्वेताश्वतर उपनिषत् चतुः विंशति अशब्दमस्पर्शम् कठोपनिषत् एकम् त्रि पञ्चदश इत्याद्यैः तस्मात् आत्माकारम् ज्ञानम् इति अनुपपन्नम् कथम् तर्हि आत्मनो ज्ञानम् सर्वम् हि यद्विषयम् ज्ञानम् तत्तदाकारम् भवति निराकारश्च आत्मा इति उक्तम् ज्ञानात्मनोश्च उभयोः निराकारत्वे कथम् तद्भावनानिष्ठ इति न अत्यन्तनिर्मलत्व आत्मनो बुद्धेश्च आत्मसमनैर्मल्याद्युपपत्तेः ఆత్మచైతన్యాకారాభాసత్వోపపత్తిः బుద్ధ్యాభాసం మనః తదాభాసాని ఇంద్రియాణి ఇంద్రియాభాసశ్చ దేహः అతో లౌకికైః దేహమాత్రే एव ఆత్మదృష్టిః క్రియతే దేహచైతన్యవాదినశ్చ లోకాయతికాः చైతన్యవిశిష్టः కాయः పురుష ఇతి ఆహుः తథా అన్యే ఇంద్రియచైతన్యవాదినః అన్యే మనశ్చైతన్యవాదినః అన్యే బుద్ధిచైతన్యవాదినః తతః అపి అంతరవ్యక్తం అవ్యాకృతాఖ్యం అవిద్యావస్థం ఆత్మత్వేన ప్రతిపన్నాః కేచిత్ సర్వత్ర హి బుద్ధ్యాదిదేహాంతే ఆత్మచైతన్యాభాసత ఆత్మభ్రాంతికారణం ఇది అత ఆత్మవిషయం జ్ఞానం న విధాతవ్యం కిం తర్హి నామరూపాద్యనాత్మాధ్యారోపణ నివృత్తి ఏవ కార్యా న ఆత్మచైతన్య విజ్ఞానం అవిద్యాధ్యారోపిత సర్వపదార్థాకారైః ఏవ విశిష్టతయా గృహ్యమాణత్వాత్ అత ఏవ హి విజ్ఞానవాదినో బౌద్ధా విజ్ఞానవ్యతిరేకేణ వస్తు నాస్తి ఇది ప్రతిపన్నా ప్రమాణాంతరనిరపేక్షతాం చ స్వసంవిదితత్వాభ్యుపగమేన తస్మాత్ అవిద్యాధ్యారోపణ నిరాకరణమాత్రం బ్రహ్మణి కర్తవ్యం నతు బ్రహ్మజ్ఞానే యత్న అత్యంత ప్రసిద్ధత్వాత్ अत्यन्तप्रसिद्धत्वात् अविद्याकल्पितनामरूपविशेषाकारापहृतबुद्धित्वात् అత్యంతప్రసిద్ధం సువిజ్ఞేయం ఆసన్నతరం ఆత్మభూతం అపి అప్రసిద్ధం దుర్విజ్ఞేయం అతిదూరం అన్యదివ చ ప్రతిభాతి అవివేకినాం బాహ్యాకారనివృత్తబుద్ధీనాం తు లబ్ధగుర్వాత్మప్రసాదానాం न अतः परम् सुखम् सुप्रसिद्धम् सुविज्ञेयम् स्वासन्नम् अस्ति तथा च उक्तम् प्रत्यक्षावगमम् धर्म्यम् इत्यादि केचित्तु पण्डितम् मन्या निराकारत्वात् आत्मवस्तु न उप इति बुद्धिः अतो दुःसाध्या सम्यग्ज्ञाननिष्ठा इति आहुः सत्यमेवम् గురుసంప్రదాయరహితానాం అశ్రుతవేదాంతానాం అత్యంతబహిర్విషయాసక్తబుద్ధీనాం సమ్యక్ప్రమాణేషు అకృతశ్రమాణాం తద్విపరీతానాం తు లౌకికగ్రాహ్యగ్రాహక ద్వైతవస్తుని సద్బుద్ధి నితరాం దుస్సంపాద్య ఆత్మచైతన్యవ్యతిరేకేణ వస్వంతరస్ అనుపలబ్ధే యథా చ ఏతదేవం ఏవ నాన్యథా ఇది అవోచామ ఉక్తం చ భగవత యస్యాంజాగ్రతిభూతాని సా నిషా పశ్యతో మునేః ఇతి తస్మాత్ బాహ్యాకారభేదబుద్ధినివృత్తిः एव ఆత్మస్వరూపాలంబనే కారణం నహి ఆత్మానామ కస్యచిత్ కదాచిత్ అప్రసిద్ధ ప్రాప్యో హేయ ఉపాదేయో వా అప్రసిద్ధే తస్మిన్ ఆత్మని అస్వార్థా సర్వా ప్రవృత్తయ ప్రసజ్యేరన్ నచ దేహాద్యచేతనార్థత్వం శక్యం కల్పయితు నచ సుఖార్థం సుఖం దుఃఖార్థం వా దుఃఖం ఆత్మావగత్యవసానార్థత్వాచ్చ సర్వవ్యవహారస్య తస్మాత్ యథా స్వదేహస్య పరిచ్ఛేదాయ న ప్రమాణాంతరాపేక్షా తతహాపి ఆత్మన అంతరతమత్వాత్ తదవగతిం ప్రతి న ప్రమాణాంతరాపేక్షా ఇది ఆత్మజ్ఞాననిష్టా వివేకినాం సుప్రసిద్ధా ఇది సిద్ధం ఏషామపి నిరాకారం జ్ఞానం అప్రత్యక్షం తేషామపి జ్ఞానవశా ఏవ జ్ఞేయావగతి జ్ఞానమత్యంతం ప్రసిద్ధం సుఖాదివత్ ఏవం ఇది అభ్యుపగంతవ్యం జిజ్ఞాసానుపత్తే అప్రసిద్ధం చేత్ జ్ఞానం జ్ఞేయవత్ జిజ్ఞాస్యేత తథా జ్ఞేయం ఘటాదిలక్షణం జ్ఞానేన జ్ఞాత వ్యాప్తుమిచ్చతి తథా జ్ఞానమపి జ్ఞానాంతరేణ జ్ఞాత వ్యాప్తుం ఇచ్చేత్ నచ ఏతదస్తి అత ప్రసిద్ధం జ్ఞానం జ్ఞాత అపి అత ప్రసిద్ధ ఇది తస్మాత్ జ్ఞానే యత్నో నర్తవ్య కింటు అనాత్మబుద్ధినివృత్తౌ ఏవ తస్మాత్ జ్ఞాననిష్టా సుసంపాద్యా